ज्ञानी पुनः अपि स्तूयते बहूनाम् जन्मनामन्ते ज्ञानवान् माम् प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः बहूनाम् जन्मनाम् ज्ञानार्थसंस्कारार्जनाश्रयाणाम् अन्ते समाप्तौ ज्ञानवान् ప్రాప్తపరిపాకజ్ఞానో మాం వాసుదేవం ప్రత్యగాత్మానం ప్రత్యక్షత ప్రపద్యతే కథం వాసుదేవసర్వం ఇది యేం సర్వాత్మానం మాం ప్రతిపద్యతే స మహాత్మా నత్సమ అన్య అస్తి అధికో వా అత సుదుర్లభ स मनुष्याणाम् सहस्रेषु इति उक्तम्